ఇరవై ఏడవ సంఖ్య సంకీర్తన నిన్ను తలచి నీ పేరు దలచి నన్ను కరుణించితే ఎన్నికగాక అధికుని కాచుటే మరుదు నన్ను అధమునిగా చుట అరుదుగాక నీకు మధురమౌట ఏ మరుదు మధురము చేదు మధురమౌటే మహిళ అరుదుగాక అనగుని కరుణింప అరుదుగాదు నీకు ఘనపాపుని నన్ను కాచుటరుదుగాక కనకము కనకము కానేలా ఇనుము కనకమౌటే కడు అరుదుగాక నెలకొన్న భీతితో నిన్ను చెనకితిగాక తలకొన్న సుఖినైన తలచనేల నిన్ను ఎలమితో తిరువేంగళేశుడా నా పాలగలిగి నీ కృపగలుగజేతువుగాక